ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు నేను జీవించి ఉన్నంతకాలం నమాజును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు నన్ను దౌర్జన్యపరునిగాను పాషాణ హృదయునిగాను చేయలేదు నేను పుట్టిన రోజున నేను మరణించే రోజున బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది ذلك عيسى بن مريم قول الحق الذي فيه يمترون ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون ఇతనే మరియం కుమారుడు ఈసా ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాకు తగిన పద్ధతి కాదు ఆయన పరమ పవిత్రుడు ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు అంతే అది అయిపోతుంది وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من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 గ్రంథములో ఇబ్రాహీము గాథను ప్రస్తావించు నిస్సందేహంగా అతను సత్యసంధుడైన వ్యక్తి ఒక దైవ ప్రవక్త వారికి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చెయ్యి అప్పుడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు తండ్రి వినలేని కనలేని మీ యొక్క ఏ పనిని చేసి పెట్టలేని వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు తండ్రి నా వద్దకు వచ్చిన జ్ఞానం మీ వద్దకు రాలేదు మీరు నన్ను అనుసరించండి నేను మీకు సరి అయిన మార్గం చూపుతాను తండ్రి మీరు శైతానుకు దాస్యం చేయకండి శైతాను కరుణామయుణ్ణి ధిక్కరించాడు తండ్రి మీరు కరుణామయుని శిక్షకు గురి అవుతారేమో అని శైతాను సహచరులైపోతారేమో అని నాకు భయంగా ఉంది తండ్రి ఇలా అన్నాడు ఓ ఇబ్రాహీం నీవు నాకు ఆరాధ్యులైన వాటికి విముఖుడవు అయ్యావా నీవు దీనిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను కనుక నీవు శాశ్వతంగా నాకు దూరంగా వెళ్ళిపో ఇబ్రాహీము ఇలా అన్నాడు మీకు సలాం మిమ్మల్ని మన్నించవలసిందని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను నా ప్రభువు నాపై ఎంతో దయ కలవాడు నేను మిమ్మల్ని కూడా విడిచిపోతున్నాను మీరు దేవుణ్ణి కాదని ప్రార్థిస్తున్న శక్తులను కూడా విడిచిపోతున్నాను నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను నా ప్రభువును ప్రార్థించి నేను విఫలుణ్ణి కాబోనని నమ్ముతున్నాను ఈ విధంగా అతను వారి నుండి వారి అల్లాయేతర ఆరాధ్యుల నుండి వేరైపోయినప్పుడు మేము అతనికి ఇస్హాహు యాహూముల వంటి సంతానాన్ని ప్రసాదించాము ప్రతి ఒక్కరిని ప్రవక్తగా చేశాము వారికి మా కరుణను ప్రసాదించాము వారికి నిజమైన ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను కలుగజేశాము واذكر في الكتاب موسى إنه كان مخلصا وكان رسولا نبيا وناديناه من جانب الطور الأيمن وقربناه نجيا ووهبنا له من رحمتنا أخاه هارون نبيا మూసాను గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించు అతను ఎన్నుకోబడిన వ్యక్తి ఒక సందేశహరుడైన ప్రవక్త మేము అతనిని తూరు పర్వతం కుడివైపు నుండి పిలిచాము రహస్య సంభాషణల ద్వారా అతనికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాము దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి సహాయకునిగా ఇచ్చాము واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا وكان يأمر أهله بالصلاة والزكاة وكان عند ربه مرضيا ఈ గ్రంథంలో ఇస్మాయిలును గురించి ప్రస్తావించు అతను వాగ్దాన పాలకుడు సందేశహరుడైన ప్రవక్త అతను తన ఇంటి వారిని నమాజు జకాతులను పాటించండి అని ఆజ్ఞాపించేవాడు తన ప్రభువునకు ప్రీతిపాత్రుడు واذكر في الكتاب إدريس إنه كان صديقا نبيا ورفعناه مكانا عليا ఈ గ్రంథంలో ఇద్రీసును గురించి ప్రస్తావించు అతను ఒక నిజాయితీపరుడైన మనిషి ఒక ప్రవక్త మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم من ذرية آدم وممن حملنا مع نوح ومن ذرية إبراهيم وإسرائيل وممن هدينا واجتبينا إذا تتلى عليهم آيات الرحمن خروا سجدا وبكيا అల్లాహ్ అనుగ్రహించిన దైవ ప్రవక్తలు వీరు ఆదము సంతతిలోని వారు మేము నూహుతో పాటు పడవపైకి ఎక్కించిన వారి వంశములోని వారు ఇబ్రాహీము సంతతికి చెందినవారు ఇస్రాయిలు వంశానికి చెందినవారు మేము రుజుమార్గము చూపినవారు మేము ఎన్నుకున్న ప్రజలలోని వారు కరుణామయుని వాక్యాలు వారికి వినిపించినప్పుడు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 అవి వారికంటే అపారమైన వస్తు సామగ్రిని కలిగి ఉండేవి బాహ్య ఆడంబరాల విషయంలో వారికన్నా ఎంతో మిన్నగా ఉండేవి వారితో ఇలా అనండి మార్గం తప్పిన వ్యక్తికి కరుణామయుడు వ్యవధిని ఇస్తూ పోతాడు చిత్త చివరకు ఇలాంటి వ్యక్తులు తమకు వాగ్దానం చేయబడిన దానిని గమనించినప్పుడు అది దైవ శిక్ష అయినా కావచ్చు లేదా ప్రళయ వేళ అయినా కావచ్చు వారు తెలుసుకుంటారు హీన స్థితిలో ఎవరు ఉన్నారో బలహీన పక్షం ఎవరిదో దానికి ప్రతిగా రుజువైన మార్గం అవలంబించిన వారికి అల్లాహ్ రుజుమార్గావలంబనలో వృద్ధిని ప్రసాదిస్తాడు చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలు మాత్రమే నీ ప్రభు దృష్టిలో ప్రతిఫలం రీత్యా పర్యవసానం దృష్ట్యా ఉత్తమమైనవి أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا أطلع الغيب أم اتخذ عند الرحمن عهدا كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا ونرثه ما يقول ويأتينا فردا ఇంకా మా ఆయతులను తిరస్కరించి నేను సంపదతోనూ సంతానంతోనూ అనుగ్రహింపబడుతూనే ఉంటాను అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నీవు చూశావా అగోచర విషయమేమైనా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 కుమారునిగా చేసుకోవడం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు భూమ్యాకాశాలలో ఉన్నవారందరూ ఆయన సమక్షంలో దాసులుగా హాజరు కానున్నారు ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు వారిని సరిగ్గా లెక్కపెట్టి ఉంచాడు ప్రళయం నాడు అందరూ ఆయన ముందు ఒక్కొక్కరే హాజరవుతారు إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لُدًّا وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉన్న వారి పట్ల త్వరలోనే కరుణామయుడు ప్రేమను హృదయాలలో కలుగజేస్తాడు కనుక ప్రవక్త నీవు భయభక్తులు కలవారికి శుభవార్తను అందజేయాలని వితంగవాదులను భయపెట్టాలని మేము ఈ గ్రంథాన్ని సులభతరం చేసి నీ భాషలో అవతరింపజేశాము వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము ఈనాడు ఎక్కడైనా నీవు వారి గుర్తులను చూస్తున్నావా లేక ఎక్కడన్నా వారిని గురించిన గుసగుస ఏదైనా నీకు వినిపిస్తోందా